وما يعبدون إلا الله فأووا إلى الكهف ينشر لكم ربكم من رحمته فأووا إلى الكهف ينشر لكم ربكم من رحمته ويهيئ لكم من أمركم مرفقا మేము వారి అసలు గాథను నీకు వినిపిస్తున్నాము వారు తమ ప్రభువును విశ్వసించిన కొందరు యువకులు మేము వారికి సన్మార్గంపై నడవటంలో అభివృద్ధిని ప్రసాదించాము వారు లేచి ఈ ప్రకటన చేసినప్పుడు మేము వారి హృదయాలకు దృఢత్వాన్ని కలుగజేశాము ఆకాశాలకు భూమికి ప్రభువైన వాడే మా ప్రభువు మేము ఆయనను త్రోసిరాదని మరొకణ్ణి దేవుడుగా చేసుకొని వేడుకోము ఒకవేళ మేము అలా చేస్తే పూర్తిగా అనుచితమైన దానిని చేసిన వారమవుతాము తరువాత వారు పరస్పరం ఇలా అనుకున్నారు మన జాతివారైన వీరు ప్రభువులు కాదని ఇతర దైవాలను సృష్టించుకున్నారు ఈ దైవాలు ఆరాధ్యులని స్పష్టమైన ప్రమాణాన్ని దేన్నైనా ఈ ప్రజలు ఎందుకు తీసుకురారు అల్లా విషయంలో అభూత కల్పనకు పాల్పడేవాడిని మించిన దుర్మార్గుడెవడు ఇప్పుడు మీరు వారితోనూ అల్లాను కాదని వారు ఆరాధించే దేవుళ్లతోనూ సంబంధాలను తెంచుకున్నారు కనుక ఇక పదండి ఫలానా గుహలో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 నుండి నీ దృష్టిని ఏమాత్రం మరవుతకు నీవు ఇహలోకపు మెరుగులను కోరుకుంటావా ఎవని మనస్సులు మేము మా ధ్యానం పట్ల శ్రద్ధ లేకుండా చేశామో ఎవరు తన వాంఛలకు అనుగుణంగా వర్తించాడో ఎవరి పనితీరు అతివాదంపై ఆధారపడి ఉంటుందో అటువంటి వ్యక్తి పట్ల విధేయత చూపకు స్పష్టంగా ఇలా ప్రకటించు ఇది సత్యం మీ ప్రభువు నుండి వచ్చింది ఇష్టమైన వారు దానిని స్వీకరించనూవచ్చు ఇష్టం కాని వారు దానిని తిరస్కరించనూవచ్చు మేము సత్యాన్ని తిరస్కరించే దుర్మార్గుల కొరకు ఒక అగ్నిని సిద్ధపరచి ఉంచాము దాని జ్వాలలు వారిని చుట్టుముట్టుతాయి అక్కడ వారు గనక మంచినీళ్లు అడిగితే నూనె మడ్డిలాంటి నీటితో వారిని సత్కరించటం జరుగుతుంది అది వారి ముఖాలను మారుస్తుంది అది ఎంత జుగుప్సాకరమైన పానీయం అది ఎంత నికృష్టమైన విశ్రాంతి స్థలం ఇక విశ్వసించి సత్కార్యాలు చేసేవారి విషయం మేము నిశ్చయంగా వారి ప్రతిఫలాన్ని వృధా చేయము వారికై నిత్య హరితవనాలు ఉన్నాయి వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి అక్కడ వారు బంగారు కంకణాలను ధరిస్తారు ఆకుపచ్చని సన్నని జలతారు పట్టు వస్త్రాలను ధరిస్తారు ఎత్తైన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 ఒకనాడు తన పొరుగు మిత్రునితో మాట్లాడుతూ ఇలా అన్నాడు నేను నీకంటే ఎక్కువ ధనం కలవాణ్ణి ఎక్కువ బలవంతులైన జనం కలవాణ్ణి తరువాత అతడు తన స్వర్గంలో ప్రవేశించాడు తన ఆత్మకు అన్యాయం చేసుకున్నవాడై ఇలా ప్రకటించాడు ఎన్నటికైనా ఈ సంపద నశిస్తుందని నేను భావించటం లేదు ఎప్పటికైనా ప్రళయ ఘడియ వస్తుందనే నమ్మకం కూడా నాకు లేదు అయినప్పటికీ ఒకవేళ ఎప్పుడైనా నేను నా ప్రభువు సన్నిధికి మరలింపబడినట్లయితే తప్పకుండా దీనికంటే మహోజ్వలమైన స్థానాన్ని పొందుతాను అప్పుడు అతని పొరుగువాడు మాట్లాడుతూ అతనితో ఇలా అన్నాడు నిన్ను మట్టితోనూ తరువాత వీర్య బిందువుతోనూ పుట్టించి ఒక సంపూర్ణ మానవునిగా తీర్చిదిద్దిన ఆయనను నీవు తిరస్కరిస్తున్నావా ఇక నా విషయం నా అయితే అల్లాయే నేను ఎవరినీ ఆయనకు భాగస్వామిగా చేయను నీవు నీ వనంలోకి ప్రవేశిస్తూ ఉన్న సమయంలో నీ నోట మాషా అల్లాహ్ లాహూవత ఇల్లా విల్లా అనే మాటలు ఎందుకు రాలేదు ఒకవేళ నీవు నన్ను సంపదలో సంతానంలో నీకంటే తక్కువ వాడిగా చూస్తూ ఉన్నప్పటికీ నా ప్రభువు నీ స్వర్గం కంటే ఉత్తమమైన దానిని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 జీవితపు తాత్కాలిక అలంకారాలు మాత్రమే అసలు శాశ్వతంగా ఉండిపోయే పుణ్యకార్యాలే నీ ప్రభువు దగ్గర పరిణామము రీత్యా ఉత్తమమైనవి కాబట్టి వాటి మీదనే పెద్ద ఆశలు పెట్టుకోవచ్చు ఆలోచించవలసినది ఆ రోజును గురించి ఆ రోజున మేము పర్వతాలను నడిపిస్తాము భూమి అంతా బోసిపోయినట్లుగా మీరు చూస్తారు ఆదిమానవులలో అంత్యమానవులలో ఒక్కరు కూడా మిగిలిపోకుండా మేము మానవులందరినీ చుట్టుముట్టి సమావేశపరుస్తాము వారంతా నీ ప్రభువు సాన్నిధ్యంలో వరుసలు వరుసలుగా ప్రవేశపెట్టబడతారు ఇదిగో చూడండి మేము మిమ్మల్ని మొదటిసారి పుట్టించిన స్థితిలోనే మీరు మా వద్దకు వచ్చేశారు కదా మాతో సమావేశమయ్యే కాలాన్ని దేనిని మేము మీ కొరకు నిర్ణయించనే లేదని మీరు భ్రమపడ్డారు అప్పుడు కర్మల పత్రం వారి ముందు ఉంచబడుతుంది ఆ సమయంలో అపరాధులు తమ జీవిత గ్రంథములో నమోదు చేయబడిన విషయాలకు భయపడుతూ ఉండటాన్ని నీవు చూస్తావు వారు అయ్యో మా దౌర్భాగ్యం ఇదేమి గ్రంథం మేము చేసిన చిన్న పని గాని పెద్ద పని గాని ఏదీ ఈ గ్రంథంలో నమోదు చేయబడకుండా ఉండలేదే అని అంటూ ఉంటారు వారు ఏమేమి చేశారో అదంతా తమ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 الذين زعمتم فدعوهم فلم يستجيبوا لهم وجعلنا بينهم موبقا ورأى المجرمون النار فظنوا أنهم مواقعوها ولم يجدوا عنها مصرفا వారి ప్రభువు వారితో ఇలా అనే రోజున వారు ఏమి చేస్తారు ఇప్పుడు పిలవండి మీరు నాకు భాగస్వాములని మీరు భావిస్తున్న ఆ శక్తులను అప్పుడు వారు వారిని పిలుస్తారు కాని వారు వారి సహాయానికై రారు మేము వారికి ఒకే వినాశగుండాన్ని ఏర్పాటు చేస్తాము అపరాధులందరూ ఆ రోజున అగ్నిని చూస్తారు ఇక తాము అందులో పడవలసి ఉన్నదని తెలుసుకుంటారు దాని నుండి తప్పించుకోవటానికి వారు ఏ ఆశ్రయాన్ని పొందలేరు ولقد صرفنا في هذا القرآن للناس من كل مثل وكان الإنسان أكثر شيء جدلا وما منع الناس أن يؤمنوا إذ جاءهم الهدى ويستغفروا ربهم إلا أن إلا أن تأتيهم سنة الأولين أو يأتيهم العذاب قبلا మేము ఈ ఖురాను గ్రంథంలో ప్రజలకు పలు విధాలుగా హితవు గరపాము కాని మానవుడు పరమ జగడాలమారి వారి ముందుకు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 చేయగా వాటికి విముఖుడై తనకు తానే చేతులారా చేసుకున్న దాని యొక్క దుష్పరిణామాన్ని మరచిపోయే వ్యక్తి కంటే దుర్మార్గుడెవడు ఈ వైఖరిని అవలంబించిన వారి హృదయాలకు మేము గలీములు తొడిగాము అవి వారిని హురాను గ్రంథాన్ని అర్థం చేసుకోనీయవు వారి చెవులకు మేము చెవులు కలిగించాము నీవు వారిని సన్మార్గం వైపునకు ఎంత పిలిచినా వారు ఈ స్థితిలో ఎన్నటికీ సన్మార్గాన్ని పొందలేరు وربك الغفور ذو الرحمة لو يؤاخذهم بما كسبوا لعجل لهم العذاب بل لهم موعد لن يجدوا من دونه موئلا నీ ప్రభువు ఎంతో మన్నించేవాడు కరుణించేవాడును వారి చేష్టలకు ఆయన వారిని పట్టుకోదలిస్తే తొందరగానే శిక్షను పంపి ఉండేవాడు కాని వారి శిక్ష కోసం ఒక సమయం నిర్ణయించబడి ఉన్నది దాని నుండి తప్పించుకొని పారిపోయే ఏ మార్గాన్ని వారు పొందలేరు وتلك القرى أهلكناهم لما ظلموا وجعلنا لمهلكهم موعدا శిక్షకు గురి అయిన ఈ పట్టణాలు మీ ఎదుట ఉన్నాయి వారు దుర్మార్గం చేయగా మేము వారిని నాశనం చేశాము వారిలోని ప్రతి ఒక్కరి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 బలవంతంగా వశపరచుకునే ఒక రాజుకు చెందిన ప్రాంతం ముందు రాబోతోంది ఇక ఆ బాలుని విషయం అతని తల్లిదండ్రులు విశ్వాసులు అతడు తన తలబిరుసుతనం వల్ల తన అవిశ్వాసం వల్ల వారిని వేధిస్తాడనే భయం మాకు కలిగింది ఈ కారణం వల్ల మేము కోరుకున్నదేమిటంటే వారి ప్రభుడు అతనికి మారుగా నడవడికలో అతని కంటే మంచివాడును రక్త సంబంధీకులను ఎక్కువగా కనికరిస్తాడని ఆశించదగినవాడును అయిన మరొక బిడ్డను వారికి ఇవ్వాలని ఇక గోడ విషయం ఏమిటంటే అది ఈ పట్టణంలోనే నివసిస్తున్న ఇద్దరు అనాథ బాలురిది ఆ గోడ క్రింద ఈ బాలుర కోసం ఒక నిధి పాతిపెట్టబడి ఉన్నది వారి తండ్రి చాలా మంచివాడు అందుకని ఈ ఇద్దరు బాలురు యుక్త వయస్కులైన పిమ్మట తమ నిధిని తాము తీసుకోవాలని నీ ప్రభువు సంకల్పించాడు ఇదంతా నీ ప్రభువు కారుణ్యం మూలంగానే నేను చేశాను నా అంతట నేను చేయలేదు నీవు సహనం చూపలేని విషయాల వాస్తవికత ఇది ويسألونك عن ذي القرنين قل سأتلو عليكم منه ذكرا ప్రవక్త ఈ ప్రజలు నిన్ను దుల్హర్నయిన్ను